సీతా సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ ఆదిత్య కులమునందు అవతరించిన రామ కోదండ భంజన రఘుకుల రామ ఆదరించి విశ్వామిత్రుయాగముగాచిన రామ వేద వేదంతములలో వెలసిన రామ బలిమి సుగ్రీవుని పాలి నిదానమ రామ ఇలా మునుల కభయమిచ్చిన రామ జలది నమ్ము మొనను సాధించిన రామ అలరు రావణ దర్ప హరణ రామ లాలించి విభీషణుని లంక ఏలించిన రామ చాలి శరణాగత రక్షక రామ మేలిమి శ్రీ వెంకటాద్రి మీద వెలసిన రామ కాలిమితో వెలయు ప్రతాపపురామ